కీర్తన మూడు వందల ఇరవై ఒకటి మాధవ భూధవ మదన జనక సాధురక్షణ చతుర శరణు శరణు నారాయణాచ్యుత అనంత గోవింద శ్రీనారసింహ కృష్ణ నాగశయన వారాహం వామన వాసుదేవం మురారి శౌరి జయ జయతు శరణు శరణు పుండరీకేక్షణ భువన పూర్ణగుణ అండజగమన నిత్య హరి ముకుంద పండరిరమణ రామ బలరామ పరమపురుష చండభార్గవ శరణు శరణు దేవదేవోత్తమం దివ్యావతారం నిజభావం భవనాతీత పద్మనాభ శ్రీవేంకటాచలం శృంగారమూర్తి నవసా శరణు శరణు